సంకీర్తన సంఖ్య పది సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్య అతిశయమగు శ్రీహరి సంకీర్తన సతతంబును మా సంధ్య మతి రామానుజమతమే మాకును చతురతమెరసిన సంధ్య పరమ భాగవత పద సేవనమే సరవినెన్న మా సంధ్య తిరివరు మహిమలు తెలువొందగ వేసరక వినుటే మా సంధ్య మంతుకెక్క తిరుమంత్ర పఠనమే సంతతమును మా సంధ్య కంతుగురుడు వెంకటగిరి రాయని సంతర్పణమే మా సంధ్య